సభాయ నమ సభాసభ్యో నమ ప్రతిమాసం తృతీయ శుక్రవాసరే సురభారత్యాం సంస్కృతసభా ప్రచాల్యతే తథైవ అస్మిన్ మాసేపి అద్య తృతీయ శుక్రవాసరే సంస్కృతసభాయాం గతమాసి తృతీయ శుక్రవాసరే యత్ ఆరబ్ధం శాకుంతల నాటకం తస్మిన్ దినే అర్థం సమృద్ధం వర్తతే శేషం అద్య శృణుమః भारतीय संविधान राष्ट्रीय कवि जातीय कवि यथा जातीय गीत जातीय पताका जातीय पशु जातीय पक्षि वर्तन्ते तथा अस्माक राष्ट्रीय या जातीय national poet of India it is recorded in our constitution actually Babasaheb Ambedkar wants to have Sanskrit as the national language of India. In the parliament also, the debate has gone. In the debate also, with a single vote regarding the Sanskrit as well as Hindi, the Sanskrit motion was defeated by only one single vote on that day. Had that gone to this side today, India would have been having the one Sanskrit national language because in our constitution still Sanskrit eva kathayami madhya madhya kinchit kinchit kinchit kinchit asmakam संविधाने तत् राष्ट्रियभाषा इति रिक्तमेव वर्तते एतावत् पर्यन्तं तत्र राष्ट्रियभाषा कापि तत्र न लिखिता वर्तते सर्वे कथयन्ति हिन्दी राष्ट्रियभाषा इति किन्तु संविधाने नास्ति अधिकारभाषतया अफिशियल् लाङ्ग्वेज् अधिकारभाषतया हिन्दी वर्तते तत्र कान्स्टिट्यूशन् मध्ये प्रथमं लिखितं पञ्चदश संवत्सरं यावत् हिन्दी भाषा आङ्ग्लभाषया सहिता नाम हिन्दी वा भवतु आङ्ग्लं वा भवतु पञ्चदश वर्षं यावत् भारतदेशस्य अधिकारभाषा भवति इति तदनन्तरं यदा पञ्चदश संवत्सराणि गतानि तदा तत्र तमिळप्रान्ते हिन्दी विरोधः सञ्जातः तथा तत्र पञ्चदश इति निष्कासितम् आङ्ग्लभाषा हिन्दी भाषा द्वावपि अस्माकम् अधिकारभाषारूपेण वर्तेते किन्तु तत्र नेशनल् लाङ्ग्वेज् इति तत्र रिक्तमेव वर्तते किन्तु नेशनल् पोयट् तत्र जातीयकविः राष्ट्रियकविः तैः मुक्तकण्ठम् एकग्रीवतया కాళిదాస అంగి కిమర్థం నామ భారతీయస్య సంస్కృతిం వా సభ్యతాం వా కల్చర్ అండ్ సివిలైజేషన్ ప్రాయశ సర్వే మనుతే కల్చర్ అండ్ సివిలైజేషన్ సంస్కృతి సభ్యత द्वावपि एकमेव इति किन्तु तत्र भेदः वर्तते संस्कृतिः हृदयगुणः सभ्यता शरीरगुणः संस्कृतं वस्त्राणि संस्कृतभाषा समीचीनतया भवति चेत् सिविलैज्ड् इति वक्तुं शक्यते किन्तु न संस्कृतः संस्कृतिः हृदयगुणं भवति यदि अन्यः बुभुक्षुः वर्तते क्षुधापीडितः वर्तते तस्मै अन्नं दत्त्वा यः खादयति సహ సంస్కృతివాన్ ఇది కథ్యతే అత హృదయ గుణ సంస్పరోపకార సర్వేషామపి యత్కిమపి వా తత్వా స్వయం ఖాదతి ఏతాదృశ గుణవాన్ సంస్కృతివాన్ ఇది తాదృశ సంస్కృతిం వా భారతీయ సభ్యతాం వా భారతీయ చరిత్రం వా భారతీయ భౌగోళిక స్వభావం వా యత్కిమపి వా జ్ఞాతం కేవలం కాళిదాస కృతయ ఏవ తత్ర మార్గదర్శకా భవిష్యం అన్యే గ్రంథానాం తత్ర ఉపకృతి అత్యల్పం ఇదానీం అస్మాభి చింతతే భారతం సుమహానితి కింటూ యది చరిత్రం పశ్యామ స్వాతంత్ర్యాత్ పూర్వం యది ఇదానీం तत्र वर्तते पाकिस्तान् देशः तत् भारतदेशे एव आसीत् बङ्ग्लादेश तदपि भारतदेशः आसीत् श्रीलङ्का तदपि भारतदेशे आसीत् बर्मा तदपि भारतदेशे आसीत् अफ्घानिस्तान् गान्धारदेशः गान्धारी तत्रस्थ शकुनिः तत्रस्थ युवा युवराज गान्धारदेशः बृहत् भारतम् आसीत् कालिदास यदि कृतयः भवद्भिः परिशील्यते तत्र भारतदेशं कीदृशं कीदृशो महान् भारतः इति ज्ञातुं शक्यते अत एव अस्माकं संविधानेन कालिदासाय सुमहत् उन्नतं स्थानं जातीय कविः इति स्थानम् अदः तेन सप्तकृतयः लिखिताः सप्तसु त्रीणि नाटकानि द्वे खण्डकाव्ये द्वे महाकाव्ये आहत्य सप्त नाटकेषु ప్రథమం మాలవికా అగ్నిమిత్రం ద్వితీయం విక్రమ ఊర్వశీయం తదనంతరం తృతీయం భవతి అభిజ్ఞాన శాకుంతలం ఎతత్ దృశ్యకావ్యత్రయం శ్రవ్యకావ్యేషు ఖండకావ్యద్వయం ఋతు సంహార సమాహార సంహార ఇత్యర్థత్ సమాహార షడ్ఋతవ ఏకస్మిన్నేవ పుస్తవే సమాకృత్య వర్ణితాః ఇది ఋతు సంహార షడ్నాం ఋతూనాం వర్ణనం తత్ర వర్తతే తత్ ఖండకావ్యం ఏకం ద్వితీయం భవతి మేఘ సందేశ తత్ర యక్ష మేఘేన స్వప్రియాయై సందేశం ప్రేషయతి మందాక్రాంత వృత్తేషు నిబద్ధం వర్తతే తత్ మేఘ సందేశం ఋతు సంహారం మేఘ సందేశం ద్వావపి ఖండకావ్యౌ భవత నామ అతి స్వల్పకాయౌ కేవలం సర్గ ఏకం వా సర్గద్వయం వా నామ అల్పాకారౌ ఇది రీత్యా ఖండకావ్యం ఇది వక్తుం తదైవ మహాకావ్యద్వయమపి తేన లిఖితం ప్రథమం కుమార సంభవం తత్ర కుమారస్వామిన జన్మ సంభవ తద్ ఆధారీకృత్య కుమార సంభవ మహాకావ్యం లిఖితం వర్తతే పంచమహాకావ్యేషు ఏతత్ అన్యత ముంవర్తతే అంతే రఘువంశ మహాకావ్యం లిఖితం యథా అనుభవ ఆగత పరిణత వయా సంజాత కాళిదాస తస్మిన్ పరిణత వయసి రఘువంశ మహాకావ్యం తథైవ శాకుంతల నాటకం ద్వావపి పరిణత వయసి తేన లిఖితై किमर्थमिति चेत् मेघसन्देशे वा विक्रमोर्वशीये वा मालविकाग्निमित्रे वा कुमारसम्भवे वा शृङ्गारः अधिकः वर्तते नाम तदा कालिदासः युवा युवकस्य कृते एक एव रसः भवति अन्येषां कृते नवरसाः भविष्यन्ति युवकस्य कृते యా యువత్యా కృతే శంకరాచార్య కథయంతి తరుణస్తావత్ తరుణస్తావత్తరుణీ సక్త తస్య తాదృశ తత్ర ఉష్ణ రక్తం భవతి తస్య మనోపి తాదృశం భవతి చింతనమపి తాదృశమేవ భవతి అతయవ ఏవ మృచ్చకటికే మయా ఉక్తమపి చారుదత్త యదా న్యాయాలయం గత తదా జస్టిస్ న్యాయాధీశ పృచ్చతి చారుదత్తం చారుదత్త భవాన్ అతి పవిత్రే కులే జనిం అలభత భవతాం పితామహ సోమయాజి పితా నిత్యాగ్నిహోత్రి చతుర్వేద పారంగతా తే తాదృశ విమలే శిబిరివ రంతిరివ కర్ణయివ దానశీల భవాన్ కిమర్థం వేశాయాసక్త తదా సా కథయతి యవ్వనమత్రాపరాజ్యతి నమే చారిత్రం తస్య స్టేట్మెంట్ బోల్డ్ వల్ సహ వదతి కోర్టు మధ్య కథయతి అత్ర అపరాధ నమే నమ చారిత్రస్యాపి యవనస్య అపరాధ యవ్వనం అపరాధ్యతి నమే చారిత్రమి అత యదా కవయ యువావస్థాయాం వర్తంతే తదా సర్వం శృంగారమయం దృశ్యతే అత తై శృంగార నాటకాన్యే శృంగార కావ్యాన్యే యత్కిమపి లిఖ్యతే శృంగారమే లిఖ్యతే యదా పరిణత వయా భవతి యదా వయ కాల ఎస్య కస్యాపి కృతే కాల న స్థగితో భవతి బాలోపి కదాపి వా కదా జ్ఞానేన వయస వృద్ధ భవితవ్య ఏవ తదా తస్య ఆలోచనం పరిణత ఆలోచనం భవతి ఏతాదృశ సంకోచ ఆలోచనం కేవలం తరుణ తరిణి ఏతాదృశ మూలకం నభవతి యత్కిమపి సమాజాయ ఉపదేశ దాతవ్య నిత్యర్థం ప్రయత్న కరణి ఏతత్ సంసారాత్ ముక్తి కథం లభ్యతే ఇది స్వయమపి ప్రయత్నం కరోతి అన్యేషామపి మార్గ ప్రదర్శనార్థం ఉపాయానపి సహా అవశ్యం కథయతి ఏతాదృశ ఉపదేశా కాళిదాసస్య కృతిషు శాకుంతలే తథైవ రఘువంశేపి అస్మాభి సముపలభ్యంతి